వారిలో ప్రతి ఒక్కడూ కానుకలతో నిండిన స్వర్గంలో తనను ప్రవేశపెట్టడం జరుగుతుందనే పేరాశ కలిగి ఉన్నాడా ఎంత మాత్రం కాదు ఏ వస్తువుతో మేము వారిని పుట్టించామో ఆ వస్తువేమిటో స్వయంగా వారు ఎరుగుదురు కనుక అలా కాదు నేను తూర్పుల పడమరల స్వామిపై ప్రమాణం చేసి చెబుతున్నాను మేము వారి స్థానంలో వారి కంటే మేలైన వారిని తీసుకురాగల శక్తి కలిగి ఉన్నాము మమ్మల్ని మించిపోయేవారెవ్వరూ లేరు కనుక వారిని వారి వ్యర్థ విషయాలలో ఆటపాటలలో పడి ఉండనివ్వండి వారికి వాగ్దానం చేయబడుతున్న దినానికి వారు చేరుకునే వరకు వారిని అలా పడి ఉండనివ్వండి అప్పుడు వారు తమ సమాధుల నుండి బయటికి వచ్చి తమ దేవతల మందిరాల వైపునకు పరుగెత్తుతున్నట్లు పరుగెత్తుతూ ఉంటారు వారి చూపులు క్రిందికి వ్రాలి ఉంటాయి అవమానం వారిని కమ్ముకుంటూ ఉంటుంది ఈ దినం గురించే వారికి వాగ్దానం చేయబడుతోంది